యస్త పునః అతత్వవిత్ ప్రవృత్తశ్చ కర్మయోగే బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా బ్రహ్మణి ఈశ్వరే ఆదాయ నిక్షిప్య తదర్థం కరోమి ఇది భృత్యైవ స్వామ్యర్థం సర్వాణి కర్మాణి మోక్షేపి ఫలే सङ्गं त्यक्त्वा करोति यः सर्वकर्माणि लिप्यते न स पापेन न सम्बध्यते पद्मपत्रम् इवाम्भसा उदकेन